ఇది ఇది కూడా ఇచ్చే అంటే అది అపోజిట్ కాదు ఆఫ్ కాబట్టి ఇప్పుడు ఏమైంది కామన అంటే అంతకుముందు ఉల్లిపాయ తిని అది ఆయనకి నచ్చి ఇష్టాచారంలో తినకూడదనే నియమం ఉంది కాబట్టి ఆ నియమాన్ని పాటించాలని చెప్పి ఆ కామనని కలిపించాలని చెప్పి ఈ opposite kind of demanding situation లో పెడతాయి అంటే ఈ కామన ఇక తిరిగి వస్తుంది రూపం మార్పుకి వచ్చింది ఈసారి ఏ రూపంలో వచ్చిందంటే అమిక్ష అనే రూపంలో వచ్చింది ఇక్కడ ఆపోజిట్ రూపంలో వచ్చింది ఈ కండిషన్స్ ఉండాలి ఆ కారణంలో అని అలా ఇచ్చకి అనిచ్చకి రెండింటికి కూడా అతీతంగా ఉండి వాళ్ళు ఎలా ఉంటారంటే ఇదే వదిలిస్తారు సపోజ్ మీరు వదిలిందంటే ఇంట్లో ఏమనుకోండి ఆ అందరికీ పక్కన పెట్టేస్తారు దానిలో ఇష్యూ చేయాలి దాన్ని ఇష్యూ చేసేదంటే మనకు ఈ అపోజిట్ రూపంలో ఈ అమిక్ష వచ్చింది అని కాబట్టి ఆ దురాసనం ఒకప్పుడు మనకి అహంకారము కామన అనేది ఇదే ఇది అహంకారమ సుమా ఇది కామన సుమా అని తెలియకుండా మనలో దాగి ఉంటాయి అది తెలియకుండా దీనికి ఇంకో దృష్టాంతం చెప్పుకోండి నేను కర్తను అనేది అజ్ఞానం ఆత్మ కష్టకాలం నేను కష్టము ఉన్నదాన్ని కర్తృత్వాసక్తి అని అంటారు కర్తృత్వం వల్లే ఆసక్తి ఒక ఆయన కర్తృత్వము తక్కువ గీతలో పెడతారు చెప్తారు కనుక ఆయన కర్తృత్వాన్ని విడిచిపెట్టారు నేను కర్తను కాను అని తెలుస్తున్నాను కానీ ఏమంటారు అంటారంటే అస్తమాను నేను కర్తను కాను నేను అకర్తను నేను అకర్తను అంటాను దీనికి ఏమంటే అకర్తృత్వాసక్తి అని పేరు ఇది ఆసక్తి ఇప్పుడు పేరు మీద సీట్ అక్కర్లేదు నాకు ఎదురుకుండా వచ్చి కూర్చుంది పేరు మీద వాళ్ళు కూర్చోలేదు నాకు పేరు మీద సీట్ ఎందుకన్నా పర్వాలేదు నాకు పేరు మీద సీట్ అక్కర్లేదు నాకు అలాంటి పట్టించుకునేది లేదు అని అలాగే నాలుగు సార్లు అన్నారనుకోండి అప్పుడు దాన్ని ఏమంటారంటే ఈ అపోజిట్ పైన పేరు మీద సీటు కావాలి అన్నది అహంకారం అంటే నాకు అలాంటి అహంకారం లేదంటే మీరు అలాంటి నాకు పేరు ఏమైనా నా సమానం అదే ధోరణిలో ఉన్నారంటే ఆయనకు అహంకారం ఇప్పుడు ఇంకో రూపంలో వచ్చింది ఆపోజిట్ రూపంలో అహంకారం వచ్చింది అని అర్థం కాబట్టి కర్తృత్వాసక్తి ఉండరాదు అకర్తృత్వాసక్తి ఉండరాదు అహంకారము ఉండరాదు నాకు అహంకారం లేదు అనే అహంకారం కూడా ఉండకూడదు అనహంకార రూపమైన అహంకారం కూడా ఉండకూడదు అంటే ఈ స్థితి వెళ్ళిపోతే సంతేష్టి వచ్చేస్తుంది నాకు అహంకారం లేదు నాకు అహంకారం లేదు అంటే దాంట్లో సంతేష్టి లేదు అసహజత్వం లేదు అది ఆర్టిఫిషియల్ గానే ఉండిపోయింది మంచిది ఒక అడుగు ఇంటికి వేసిన సంతోషం కానీ సరిపడదు నాకు నేను అహంకారాన్ని ఇంటికి పెట్టేసాను అనే ధోరణి కూడా ఇంటికి చేయాలి సో దీనికి దృష్టాంతం జన్మతో వ్యవహారం ఇద్దరు మహాత్ములు వచ్చినారు ఒక యువతి రోజు దాట అదంతా బురదగా ఉంది అప్పుడు ఆమె ఫ్లోయింగ్ గౌన్ పెళ్లి పెళ్లి కూతురు వరకు ఉంటుంది ఇలాంటి గౌన్ ప్లేన్ గౌన్ అలాంటి గౌన్లో ఉందా చాలా ఖరీదైన వస్త్రాలు ఈ బురదలో ఉంటే ఆ వస్త్రం బాగుంటుంది అది చాలా ఇబ్బంది పడితే ఆ వారం రెండు రోజులు దాకా అది మహాత్మంలో ఒకటి వెళ్ళి ఆ చేతుల్లో తీసుకుని ఇచ్చి తీసుకుని అది ఎవరు చేస్తే కేంద్ర చేస్తారు దాన్ని మీరు వెళ్తారు మీరు వెళ్ళాల్సిన మహాత్మకి మీరు వెళ్ళిన దూరం నేను వెళ్ళిన వెంటనే తెలుసుకుంటాను మహాత్మకి వెళ్ళిన తర్వాత రెండో మహాత్ముడు అంటారు తీరా రెండు తర్వాత నేను వెళ్ళిన తర్వాత మీరు మహాత్మా మీరు ఆ అమ్మాయిని అవన్నీ లేడీ ఆ విధంగా చేతుల్లో పెట్టిన ఉన్నది అది ఒక సన్యాసి చేయకూడదని తప్పకుండా మీరు చెప్పారు అని అందరూ గౌరవాలు ఉంటారు నేను ఆవిడని ఎత్తుకోవడం చెప్పడం అప్పుడు అయిపోయింది నేను అప్పుడే చేశాను ఇంకా ఇంకా పెట్టుకున్నా ఆవిడ కాబట్టి ఆ రకంగా కామన అనేది అహంకారం అనేది అపోజిట్ లేకుండా ప్రవేశిస్తుంది అదే దురాసన ఇది అనేక దృష్టాంతాలు చెప్పాను ఇంకొకటి చెప్పేస్తే సరిపడుతుంది ఒక ఆయన నేను క్లాసిక్గా ఎక్కువ కింద కూర్చున్నాను నేను అన్నాను అదే పుట్టి చదివాను అదే కింద మట్టిలో కూర్చున్నాను పక్కన ఏం పెట్టుకోలేదు పక్కన ఏమేమి కవరట్లు అనేది మీకు మట్టిలో ఉన్నారు దయచేసి పెద్దవాళ్ళు అంటే వాళ్ళు అన్నారు నాకు అలాంటి చట్టభేదం ఏం లేదు నేను ఎక్కడైనా నాకేం కావాలి నేను అప్పుడు ఇరవై కావాలి అన్నమాట నాకు అలాంటి చట్టభేదం ఏం లేదు నేను ఇంకేం మాట్లాడాలి కానీ నాకు ఏమనిపించిందంటే ఆయనలో ఇంకా చట్టభేదం ఉందని సో ఆలోచించ కామరూపం వివాహం కర్తృత్వం పోయిందనుకుంటే కర్తృత్వ ఆసక్తి పోయిందనుకుంటే మళ్ళీ ఆసక్తి ఇంకో రూపంలో అహంకారం పోయిందనుకుంటే మళ్ళీ ఇంకో రూపంలో అహంకారం మనకి తెలియదు ఇది అహంకారం ఏం తెలియదు ఒక అతను ఉన్నాడు పరమింగ్ అంటే ఏమిటో ఎరగని వాడిని ఎనగని వాడు ఆత్మస్థితి అంటే ఏమిటో ఎరగని మహానుభావుడు నేను తప్ప ఇక్కడున్న ఏ ఏ ఏ ఏ ప్రబుద్ధుడైనా ఉన్నారా ఇక్కడ నిరాశం పడాలి అందుకోసం నేను ఇక్కడ ఉన్న ఏ పెద్దమైన అలవాటు వారు ఉన్నారా అని అన్నారు అంటే దాంట్లో ఆత్మస్థితి ఉంది పర్వాలేదు కానీ ఆయన ఏమనిపిస్తున్నారంటే పర్వాలేదు చేయలేదు ఆత్మస్థితి చేయలేదు అని ఆయన అనిపిస్తున్నారు సో ఈ విధంగా ఇచ్చ లేక కామన అహంకారము కర్తృత్వము కూడా ఒక కొత్త రకం వేసుకుని మన హృదయంలో ప్రవేశిస్తే అక్కడ నిలిచి ఉంటాయి ఇంటికి కాబట్టి అది కూడా రహస్యం అది ఆ రహస్యాన్ని గ్రహించాలి అది తెలుసుకుని దాన్ని తెలుసుకుంటే చెప్పొచ్చు తెలుసుకుంటే చెప్పింది ఒక ఆయన ఉన్నారు నేను పెద్ద ఉద్యోగం ఎందుకు చేసి సన్యాసం తీసుకున్నాను అంటే నేను ఎంతకాలం అయిందండి పది సంవత్సరాలు అయిందండి అంటే నేను పది సంవత్సరాలు అయినా ఇంకా మీరు ఆ ఉద్యోగాన్ని విడిపెట్టమే లేదా అన్నాను అంటే అదే అవును ఇంకా మీకు అప్పుడే మీకు ఉండాల్సింది ఇంకా మీరు నిధులుగా ఉద్యోగాలను అలాగే వస్తున్నారు కాబట్టి త్యాగం చేయలేదు ఇంకా ఎక్కువ త్యాగం త్యాగం చేసి ఫిజికల్ గా త్యాగం చేసినా నేను ఉద్యోగం నుండి సన్యాసం తీసుకున్నాను ఎందుకు త్యాగం చేశాను అనే ఆ భావన హృదయంలో ఫిక్స్ అయిపోయింది అంటే త్యాగం కాలేదనా కాబట్టి ఈ విధంగా ఈ కామన ఈ దుర్లక్షణాలు ఏదైతే అంటే మనకి శత్రువుగా మన హృదయాల్లో పాటిపోయిన కొన్ని ఎలాంటి పాలసీస్ ఏదైతే ఉంటాయో అవి మనం తప్పించినా కూడా ఇంకో రూపంలో ప్రవేశిస్తూ ఉంటాయి కనుక దానికి అదే కామలు కామనాశులు కామరూపులు ఆ పేరు అదే పురాణ వాహనంలో కామరూప ప్రధాన వార్త ఇక్కడ కామరూ కామనాథుడు కామరూపుడు కామరూపుడు అంటే రామేణ రూపం నిష్కృత అతని ఇచ్చను గురించి రూపాన్ని పొందుతారు నేను సన్యాసిగా కావాలి సీతాదేవి అపహరించడానికి అంటే ఆ దశీయుడు మహారాజు గారిని వదిలిపెట్టి పోతుంది మహారాజు గారిని మొదమాడు పోయి సన్యాసి గారిని నారీతుడు నేను ఏది బంగారు లేదవ్వాలి నేను సంకల్పిస్తే బంగారు లేదే ఇది కామరూపం ఈ కామరూపము ఇది కాదు కామ యొక్క ఇది కాదు దురాసత ఇది పెద్దది అని దిద్దుకోవడం కూడా కష్టం మంగళం లేని శ్రీరామచంద్రుడు గారు వ్యామోహం ఇతరులే వ్యామోహం ఏదైనా అర్జునుడు వ్యామోహం లేదు ఆటలు వ్యామోహం ఎందుకంటే అక్కడ కూడా అది కూడా దోషమే కదా ఆ వివేకం లేకపోవడం కదా వివేకం లోపే ఆయన మాయ వాళ్ళు కూడా రావాలి నేను వాళ్ళ గురించి చెప్తాను మీరు మా అధ్యాత్మరామాయణంలో మాట్లాడితే ఆయన తెలిసిందే వెళ్ళేదని అంతా రేట్ బిలీఫ్ అనమాట రేట్ బిలీఫ్ ఆయన తెలిసిందే వెళ్ళాను తెలిసిందే వెళ్ళాలంటే రసం ఉండదు దాంట్లో రసం కలవసం కలవరసానికి కావాల్సినటువంటి సామగ్రి ఏదైతే ఉందో అదంతా కూడా కొలాక్స్ అయిపోయింది అంతా రేట్ బిలీఫ్ మీరు ఎన్నో అనుభూతి రామ రామాసనం సీతాదేవి అపహరించడం కాదు రాముడు దుఃఖించడం కాదు ఇది ఆనందం అలా ఉంటారు ఆయన మానవ మానవుడిగా ఉండి ఒక గొప్ప ధర్మాన్ని గొప్పగా పాటించాలి కనుక మనం అవతారముగా మనం ఆరాధిస్తాం అలా చూసుకోవాలి కనుక కామరూపంగా కామరూపం కాముని యొక్క రూపాన్ని గుర్తుపట్టకుండా మన కూడా కాముని యొక్క రూపం దాన్ని గుర్తుపట్టగలం ఆ వివేకం ఆ క్లారిటీ కొంత డిఫికల్టీ తెలుస్తుంది అందుకోసం దాని విషయంలో జాగ్రత్తలు శత్రువు అది మీకు హామీ చేస్తుంది దేవి దాన్ని సంహరించడం అంటే సుఖాలు విడిచిపెట్టడం అంతకుముందు విడిచిపెట్టడం అని చెప్పారు విడిచిపెట్టడం అని చెప్పి ఇక్కడ సంహరించడం అంటారు ఇది ఇంకొక స్టెప్ నేను విడిచిపెట్టేసాను అనే అహంకారం లేకపోతే కమిట్మెంట్ ఇది ఆపోజిట్ కమిట్మెంట్ ఇది ఆపోజిట్ ఇంకా తినద్దని చెప్పారు కానీ ఉల్లిపాయలు తినకుండా ఉండడానికి కమిటైపో చెప్పలేదు అర్థం ఉల్లిపాయ తినకుండా ఉండడానికి కమిటైపో అంటే అసలు ఉల్లిపాయ ఎవరైనా అన్నాడు అయ్యా ఎల్లిపాయ తిరగాలని మాట్లాడుతుంటే వెళ్ళాలి ఆ రకమైన నమ్మకం అంటే మనస్సులో ఇంకా కొంత ఏదో ఒక రకంలో ఒక అవలక్షణం ఇది ఉంది అన్న కాబట్టి త్యాగం చేసి పూర్తిగా సంహరించడం అంటే ఈ రైల్వేగా అసలు ఆల్టుగా రైల్వేగా దురాసనం ఏమో చెప్పారు శంకరు గోవాలో దురాసులమైన ఈ కాముడు కాముడు కాముడు అనే రూపంలో కామనా అనే రూపంలో ఉండే శత్రువుని మీరు సమపడుతుంది వాళ్ళు చూశారంటే కామ ఈ పురాణ కాస్తలు ఎవరైతే చూపిస్తున్నారు కామని హిందూ సంహరించడం న్యాయంగా అసరాజ్ఞతో కాల్చడం ఇదంతా నిజాలు అయితే లిటరల్ గా తీసుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే స్పిరిట్ మనం పర్ఫెక్ట్ గా మనుషులకి మనం రాష్ట్రం రాము కంటే రాము నీకు నాకు సంబంధాలు రాముడు ఎవరో ఒకరున్నాడు తిరిగి వాడు కాదు తిరిగి ఏదో ఆయన గోడ అయింది తిరిగి కాదు మనం ఏం కాకపోతుంది మనం అలా అలాగా తిరిగి కాదు ఆయన ఆయన దూరంగా ఉంది ఎందుకు నాకు దూరంగా నగరం ఆయన ఎలా ఉంది ఆ తెలిస్తే మంటలు వస్తాయి ఆ మంటలు వాళ్ళు చూసారు మంటలు ఏమన్నా మనం ఆ కథలు చేస్తాను కొన్ని దాన్ని మనం వెళ్ళిపోతాం హార్ట్ తీసుకుని ప్రసాదాలు తీసుకుని వెళ్ళిపోతాం ఓకే ఇది నాకు నేను పొద్దున్నే ఆ రోజు పొద్దున్నే ఇక్కడ అక్కడ ఫ్రీగా జరిగినటువంటి కట్టలు తీసుకొచ్చి మండలం చుట్టూ వ్యాసం కొంచెం తెలుగు ఈ రోజులో ధైర్యం చేస్తే వెళ్ళి స్నానం చేసి అక్కడ ఇది కాదు ఇంట్లో ధైర్యం ఇందులో అయితే రంగు జరుగుతుంటా అన్నారు నేను ఎప్పుడు ఆలోచించే ఆ నామ అనేక అంశాల్లో నేను ప్రవేశిస్తూ ఉంటుంది దురాసన దాన్ని గుర్తుపడడం ఎందుకంటే దురాసన అంటే దుర్విజ్ఞయ అనేక విశేషం దానికి అనేక విశేషాలు అకాలం అనేక విశేషాల భేదా ఇది యావత్ అనేక రూపాల్లో ప్రవేశిస్తూ ఉంటుంది ప్రవేశం ప్రవేశించి నేను నా దృష్టిలో పెట్టుకుని మీ జీవితాన్ని శాసిస్తూ ఉంటాను అకాలం మన హృదయంలో ఉండే కోరికలు మన జీవితాన్ని శాసిస్తూ ఉంటాయి ఆ కోరికల యొక్క మంచి చేతులని అసలు ఆలోచన చేయదు అంత ఒక గుణదోషాన్ని ఆలోచన చేయదు అసలు సర్వాత్మ పవిత్రమైన పరిష్కారం చేయాల్సిన అవసరం అది చాలా కఠినమైన సమాచారం లోపవృత్తులు వెళ్లాస్తూ ఉంటారు కామన కామదేవుడు అదే ఆ శత్రువు ఏదో రూపంలో హృదయంలో ప్రవేశించి ఏదో చేస్తాను కామదేవుడు ఏదో ఒకప్పుడు ఆ కామం ఏ రూపంగా వస్తుంది అంటే ఆ పలు చిత్రాల రూపంలో వస్తున్నారు కామనా అనేది ప్రజాగమనంతో కార్యక్రమం చేస్తున్నారు ఎందుకు మీరు కార్యక్రమం చేస్తున్నారంటే ప్రజాప్రాభం చేస్తున్నారు ప్రజలు కోరితే మీరు చేస్తున్నారా లేకపోతే నేనంతగా మీరు చేస్తున్నారా అంటే ప్రజలు బాగుండాలి ఆయన ఇంత బాగుంది సరే ప్రజలు ప్రజలు ప్రజలకు సమాచారం ఇచ్చి బాగా ఆ కోరిక విజ్ఞాపకాన్ని లేకపోతే ఆ సేవను అందుకోవాలని కోరిక కానీ రేపెట్టింది వాళ్ళ కలిగిన తర్వాత దానికి రెస్పాండ్ అవుతున్నారా లేకపోతే వాళ్ళని ఫోర్స్ చేసి జనం చేస్తున్నారా అంటే ఎలా ఉంటుందంటే వాళ్ళు బాగున్నా చేస్తున్నారు నిర్మాణం విమర్శించినట్టుగా ఇంకో ప్రాణం విమర్శించడం మనం న్యాయం కాదు కదా కానీ నిర్మోహమానంగా విశ్లేషణ చేయాలంటే ఆ సేవలో వదిన కామను రాగలిగిందా అన్న తీసుకోవాలి వాళ్ళు తీసుకోవాలి ఏదైనా ఒక పుస్తకం ఎజెండా దాగి ఉన్నట్లయితే ఎజెండా ఉంటుంది దాగి ఉన్నట్లయితే కన్ఫ్యూజన్ అది అలా ఉన్నదో చాలా స్పష్టంగా ఉంటుంది నేను దృష్టాంతం చెప్తుంటుంది కొంతమంది ఏం చేస్తారంటే బ్రహ్మకాలు ఆ బ్రహ్మకాలు విజయం చేసుకుని దాంతో విజయం చేసుకుని గురించి డైరెక్ట్ ఎగ్జామ్స్ కాబట్టి మహాత్మాని దక్షిణ ఇస్తున్నారని సంతోషించిన ప్రభుత్వాలు కదా అతని దానికి దక్షిణ చేసేటువంటి బాధపడాలి ఇప్పుడు మహాత్ములు ఎదుర్కొంటారు దానికి అది మీరు గతంలో బిజినెస్ మీటింగ్ లో కాకుండా మీరు కూడా చేసేసి బిజినెస్ ఎక్స్పీరియన్స్ లో కలిపేసి మీ దేవుడు భార్య గారి ఏది పాపంగా అలాగైతే చేసిన ప్రభుత్వానికి వెళ్ళాల్సిన వ్యాక్సినేషన్లో చేయటం చేసిన సో ఆ బయట చేస్తున్న ధర్మకార్యం చేస్తున్న కనిపిస్తుంది దాంట్లో దానం చేస్తున్నట్టుగా సేవ చేస్తున్నట్టుగా ఉంటుంది దాని వెనక కామం ఇంకో రూపంలో కామం చేసి కూర్చున్నాం తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే ఈ అన్యాయంగా ధనాన్ని సంపాదించి కృషి చేస్తే ఎక్కడికి వెళ్ళి అది తీసేయడం సాధనకి పూర్వం సాధన చేయడం దీనికి తెలుగులో హాని అవుతుంది కళా పిడికలో జలాపాపం కళా పిడికలో లేదు కొన్ని బాగుంటారు అదేవిధంగా దాని చేస్తుంది కళా అంతే అది ఆశ్చర్యం సరికారు ఎలా దీర్ఘమైనటం అది తెలుగులో ఉపయోగం అలా ఉంది సంస్కృతం అలా వస్తాం కాదు ఏది సంస్కృతి మనం అంత ప్రాణం పెట్టడం సో అది నేను ఇంటెలిజెన్స్ నాకు నిర్ణయం చేసింది ఎందుకంటే వాక్యం సరిగ్గా లేదు కిలాన్ని నోస్తుంది కదా దాని అలాగే ఎక్కువగా ముందు వచ్చింది పర్వాలేదు సో దర్శనం చేశాను సో చేసింది ధర్మకారణం కానీ నేను వెనకాల ఉండే నిజంగా తెలిసింది ఓ మహాత్ముడు నాతో మూడు రోజులు ఎక్కువ ఇదే చెప్పి నేను ఆలోచించగలను ఎందుకు అడిగాను నాకు తెలుసుకున్నాం అడగలేదు పలకరించి బాగుంటుంది మీరు ఎటువంటి బాగా జరిగిందండి ఆ జరిగిందండి నేను వచ్చి కరెక్ట్ అయింది కానీ ఐదు లక్షలు వసూలు అయింది కాస్త బాగా జరిగింది మనకి ఓవరాల్ గా డిస్ట్రక్షన్ అంటే అసలు నేను ఉండవట్లేదు అంటే ఎలా వసూలు అయిందండి ఏమిటండి మీరు మాట్లాడుతున్నట్టు మీ దేశంలో ఏమో సంకల్పం చేసిన ప్రతి యజ్ఞం ఎలాగో చేస్తాం హోమం అదే హోమం సంకల్పం చేసినప్పుడు అందరి వరకు చెప్తాము కానీ ఆ సంకల్పాన్ని మామూలుగా ఐదు విషయాలన్నీ సంకల్పాన్ని అలాగే విజయం చేస్తాం ఏడు సంవత్సరం వస్తే ఆ విషయంలో విజయం చేస్తాం సార్ హెచ్చరికి తీసుకుంటాం వీళ్ళందరినీ ఒక వాళ్ళు రోజు కొందరు ఇచ్చారు లేదా పెద్ద డైరెక్ట్ చేసి వీళ్ళని కూర్చోబెడతాం అదే అదే హోమం చేస్తాం ఒకటే తెలియలేదు ప్రతి హోమం ఎలా చేయాలి తెలియదు చేస్తాం వీళ్ళందరూ చూస్తుంటారు ఒక్కొక్కరు వేయిస్తారు అలా మీరు ఈ చేస్తే పీపుల్ ఫర్ డిఫరెంట్ అంగా ఆ ఇద్దరులో వేరే అంగాలు ఉంటాయి కానీ మీరు పీపుల్ అంగాలు చేస్తున్నారు మీ కాస్ట్ ఖర్చు ఏం వస్తుంది ఆదాయం ఐదు ఐదు వేల ఖర్చు కొంత వస్తుంది అంటే ఇప్పుడు దీంట్లో జనాలు కామరూపం జనాలు ఈ కామరూపంలో వికోమరూపం వచ్చేదాన్ని పూజిస్తున్నాం అలా ఇబ్బందికరమైన వ్యవహారం కాబట్టి సో మనం ఆలోచించాలి నిష్కామము అది ఫండమెంటల్ మనం ఏదైనా తెలుగులో తయారు చేసినా కూడా నిష్కామంగా చేయగలుగుతాము ఇది పాజిటివ్ చెప్పాలి తెలుగు అనేది మనం జాగ్రత్తగా ఆలోచించింది లేకపోతే ఏదో రూపంలో దోషము అలా వెళ్తాల్సిన ఇది దానికి అతీతమైన రత్నంలో దీనికి అనేక విశేషం దానికి అర్థం చేశాను ఇది కాములే కాదు మనం గణేశం అనుకున్నాం ఇది దిగుదామని మరీ ప్రవేశించే హృదయంలో అనే తెలుసుకోవడానికి అర్థం దిగ్విజయ అనేక విశేషం దిగ్విజయం ఉపనిషత్తు బ్రహ్మ విద్యాయాంగ శాస్త్రే సంవాదే సమయోగో నామా నేను అర్థం వ్యక్తి చేస్తున్నాను శుద్ధి అంటే నిత్యమైన శుద్ధి జరగడం ఇది దీని భగవద్గీతకు చాలా పవిత్రమైన మంగళకరమైన భగవద్గీతలు గీతలు బహువైన వార్త అంటే ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క గీత సో ఇక్కడ ఉన్న శ్లోకాలు మనం ఒక్కొక్క శ్లోకం కాబట్టి మూడు శ్లోకాలు కలిసి కావాలి ఇక్కడ ఉన్న శ్లోకాలను కామదహమోపం చెప్పడం చేస్తాం అలా సందర్భాలు కామదహనం కామదహనం చేయమంటున్నాడు కామదహనం అన్నది నిజమవుతుంది కాదు ఆర్గ్యులేషన్ కాదు ఆర్గ్యులు తెలుసుకోదు దాన్ని నిజమలు తెలుసుకుంటుంటే కామానికి కాముకి భాగ్యం గతి గతి అంటే అటాచ్మెంట్ గతి చూడండి గతి జాగ్రత్త సంగతి గంగా సింగ అయితే కామ ఏదో related mental attitude attachment so రతి అటాచ్మెంట్ తీవ్రమైన ఆసక్తి ఏదైతే ఉంటుందో అది ఆ కామన్ అంటే కామన్ సాధ్య అంటే అలా దాన్ని అర్థం చేస్తారు ఇతరులు కాకుండా సో ఇది కామదహన ఇది భగవద్గీతలో రెండు ఆస్పెక్ట్స్ బ్రహ్మ విద్యాయ యోగ బ్రహ్మ విద్యాయం థీరీ యోగ యోగ అంటే కర్మ థీరీ ప్రాక్టికల్ రెండు కేవలం థీరీ చెప్పేసి ఉంటున్నాను అనుకోవాలి ప్రాక్టికల్ కేవలం ప్రాక్టికల్ తీసుకోండి ముందు ఉన్నటువంటి భావన కేవలం థీరీ థీరీ అని ఎండలో ఉపనిషత్తు ఉపనిషత్తు ఉంటుంది రామాయణం ఉంటుంది అన్నట్టుగా ఉపనిషత్తు ఉండాలి మహాత్మా ఉపనిషత్తు లేదండి ఏంటంటే గౌరవం ఏదో ఏదో ఉపనిషత్తు కదా అంటే దీనికి ఏదో ప్రాక్టికల్ చెప్పలేదు ఉపనిషత్తు చెప్పండి అంటే ఉపనిషత్తులు వదులుతున్న వాళ్ళని చెప్పండి ప్రాక్టికల్ చెప్పలేదు అప్పుడు సత్యం అని నిష్ఠానంగా ఉన్నారు ఇలాంటి లక్షణాలు అని చెప్పి ఇది ప్రాక్టికల్ అని చెప్పి అప్పుడు పరిస్థితి ఎక్కడైనా మూలంలో కూడా ఉంటాయి ఇది సాధన చెప్పి వాటి మెటీరియల్ ఫ్యాక్టరీ అలాగే భగవద్గీత కూడా మెటీరియల్ ఫ్యాక్టరీ బ్రహ్మోద్యానికి పర్వాలకి కలిసి సమగ్ర జీవనం ఉంటుంది లేకపోతే కేవలం సీరియల్ ప్రాక్టీస్ చేయాలనుకోండి అది అధ్యయనం అధ్యయనం అభివృద్ధిలాగా తిన్నాగానే జీవితం కాలేదు అలాగే దానివల్ల వస్తా ఉన్నాం అలాగే తిన్న అన్నం మనకి జీర్ణం కావాల్సింది ఆహారం కావాల్సింది అలాగే చదివిన చదువు వీడికి మనకి జీర్ణం కావాల్సింది అంటే వీడు ఆకలింపు చేసుకోలేదు అది ప్రాక్టీస్ లో జీవితంలో కానీ అవతరింపలేదు ఇవ్వలేదు ప్రాక్టికల్ లైఫ్ లో ప్రవేశించాలి ప్రవేశించాలి అప్పుడు అది అది ఇంగ్లీష్ లో దిక్కు శిక్షియా అంటారు ఎన్నో దిక్కు శిక్షియా అంటారు సో ఇది మెంటల్ దిక్కు శిక్షియా అంటారు అని మా వారు నేను కనుక అద్వైతం సత్యం ప్రూవ్ చేస్తే లక్ష రూపాయలు ఇస్తాను అనే ఇది మీరు చేస్తున్నారు ఎవరిలో అప్పుడు పండితులు ఎవరు మనలో వాళ్ళు ఉండాలి నేను చేస్తాను ఇవ్వాలక్కర్లేదా నన్ను అడిగారు నేను చెప్తాను రామకృష్ణం వివేకానందంతో మౌలికి కాయతో అనుభవం అలా తీసుకోలేదు ఎందుకంటే అలా చేసినట్లయితే సరిగ్గా వాకింగ్ ఏం చేసిస్తున్నారు చదివిస్తే సార్ నామరూపం దురాసనం ఏమిటి శ్రేష్టం సపోజ్ నేను ఎగ్జామ్ అనుకోండి నేను ఎగ్జామ్ వాడే ఎగ్జామ్ ఎందుకంటే అద్వైతంలో నెగ్గడం అనేది ఉండదు అద్వైతంలో నెగ్గడం అనేది వాడతాను కాబట్టి వాడే నేను నెగ్గాను అంటే వాడు నెగ్గినట్టు నేను వదలగలుగుతాను అప్పుడు వాడే నివేదిస్తే బ్రహ్మహత్య నివేదిస్తే బ్రహ్మహత్య కాబట్టి దీని ప్రకారం అయితే దీని హౌస్ హ్యాండింగ్ జస్ట్ హ్యాండింగ్ అదే హ్యాండింగ్ దాని గురించి మేము మనసు చేస్తాం అసలు కలిగేది అయితే ఒక పండితుడిని వాళ్ళు ఎందుకంటే ఎవరు రెస్పాన్స్ కాకపోతే ఎవరో అలా ఎవరో ఒక పండితుడు వెళ్ళారు అంటే ఆయన ఎవరిపోయారో ఆయన ఏం చేసి ఆ రక్తం అక్కడ ఉన్న మందికి గుర్తించి దీనికి కాంప్లిమెంట్ కాంప్లిమెంటరీ హోమం వాళ్ళే ఆయన ప్రోత్సాహం చేసి చాలా నాలుగు మాటలు చెప్పి వాదించుకోకుండా దేవుడు చేసి కన్సర్వేషన్ ఉంటే నువ్వు వస్తారని మేము అంటాను అని వాళ్ళే ఆయన ప్రోత్సాహం చేసి అలా చేశాను లేకపోతే ఆ ప్రోగ్రామ్ మళ్ళీ బాగుంటుంది అన్నట్టే చెప్పారు అవరోధిస్తారు ఈ విధంగా కామరూపం దురాసపడు కాము అనేక రూపాలు వస్తాయి సో నేను మనం చేసింది ఏంటంటే జ్ఞానం ఉంటే సరిపడదు అది అహంకారానికి వ్యాప్తి నాకు సంగీతం లేదు అక్కడ నేను చెప్పాను సత్యం అందులో నేను నిర్దేశాను జైలు చాలా కష్టం అని చెప్తాను ఇతరాలు ఓడిపోవడానికి అద్వైతంగా లేదు నా అద్వైతం వాటిగా కావాలని అనుకోండి అద్వైత స్వరూపంగా నిలిపిస్తాను నేను వారుడిగా అయిపోయిందండి అద్వైత స్వరూప నిష్ఠ కలిగిస్తాను ఫస్ట్ సో బ్రహ్మ విద్యగా యోగ అది మన జీవితంలో అనుభవం కావాలి అనుభవం చేసుకోవాలి లేకపోతే మెంటల్ డిస్టెస్టియా వచ్చి అహంకారం జరిగి కాంగ్రెస్ దురభిమానం జరిగి ఇలాంటివన్నీ జరిగితే అది అర్థించుకోవడానికి పాల్గొని ఆలోచనగా వారు గమనిద్యాయం యోగశాస్త్రం ఇది సంవాద రూపంగా శ్రీకృష్ణార్జున సంవాదం శాస్త్రం అంతా సంవాద రూపంగా అంటే ఒకసారి గురువు గురించి వినేయాలి ఇది అసమానికి గురువునే నువ్వు మొదటిలో వదిలిస్తుంటున్నావు నేను చెప్పను అలా అనవసరం కూడా ఒక్కసారి గురువు గురించి గురువు గురించి అందరితో ప్రాచీన పరిస్థితుల కన్నా మహాత్మా గారి యొక్క కలిసి రోజు కలుగుతాం అంటే అవన్నీ పాటిస్తాం దాన్ని ఒక పర్సనాలిటీ వర్తిస్తుంది ఒకసారి బట్ ఏమవుతుందంటే ఎప్పుడు కూడా ఒక దూరము దోషం మీద మార్పుతుంది ఏ సంవత్సరం అంతగా మంచిగా పెద్దగా దీంట్లో కాఫీ ఉదయం వరకు కాఫీ ఇస్తే కాదు కష్టాలుగా ఉంటుంది కాబట్టి ఒకేగా పొందాలు చేసుకుంటే బాగుంటుంది సపోజ్ నాలుగు నిజాలు విషయాలు కాబట్టి గురు భక్తి ఉండాలి కానీ గురు భక్తి కాఫీలో మనసుగా ఎక్కువైన ధోరణిలో ఉండకూడదు హద్దు దానం అంటే మనం ఉపకరణ మీరు శిక్షణ చేస్తారు ఇలాంటి కొంత మోతాదులో ఇందులో ధర్మం అని ఇదంతా కూడా సంవాదం నుంచి మనం నేర్చుకోవాల్సింది శ్రీకృష్ణార్జున సంవాదం లేదా ఒక ట్రాన్స్లేషన్ కోసం అనుకుంటే మనమే చదివేసుకుంటాము అని అనుకోవాలి ట్రాన్స్లేషన్ చదివితే ఇంత కాన్సెప్ట్ ఇంత విధం రాదు ఎవరో ఒకరు దాన్ని అవగాహన చేసుకున్న వాళ్ళకి చెప్పినప్పుడు మీకే కలిగేటువంటి లాభం ట్రాన్స్లేషన్ దొరకడం వల్ల రాదు అక్కడైతే కూడా ప్రధానమైన అంశం మనిషి తన పుస్తకం తన పుస్తకం జరుగుతున్న సందర్భంలో అహంకారం నిలిచి ఉంటుంది శ్రవణం చేసేప్పుడు అహంకారం తయారు కాబట్టి భక్తి జ్ఞానాన్ని శ్రవణాన్ని సాధనంగా శాస్త్రం చేస్తాం కాబట్టి శ్రవణం చేస్తాం సంవాద రూపంగా ఏదో ప్రశ్నలు కూడా అడగాలి ప్రశ్నలు తెలుసుకోవాలి అలా ప్రశ్న పరిప్రశ్న అంటే యోగ్యమైన పద్ధతిలో ప్రేమగా ప్రశ్నించి తెలుసుకోవాలి సో అటువంటి సంవాదం అంతేకాదు అర్జునుడు ఏం చేస్తుంది సంవాదంలో ప్రశ్నలు ఇదే వీరికి కర్మం గౌరవం ఉంటాయి ఇక్కడ అంటే మనిషి జీవితంలో రెండే అంశాలు ఉంటాయండి కర్మ జ్ఞానం రెండే రెండే అదే కాకపోతే ఇల్లు అభివృద్ధి అన్ని మనం సాధన మనం అనుకుంటాము ఇంకా మనం బతుకున్నామని అనుకుంటాము ఇంటి ఎక్కడ రామకృష్ణ ఇంటికి వచ్చారు అది ఎలా వస్తుందంటే ఒక ఆయనకి ఇల్లు అంటే మహప్రేమ దాన్ని అలా వస్తుంది ఇదే గవర్నమెంట్ కూడా నేనే అంత అభిమానం దురభిమానం చేసి దాన్ని తెలుగు కాబట్టి ఏదైనా మన ఇంట్లో ఎవరికి ఉన్న దగ్గర మన ఇల్లు పరిరక్షించుకోవడం మనం జాగ్రత్త పెట్టుకోవాలి కాపాడుకోవాలి అని చెప్పి దాని ఇలా జాగ్రత్తగా దాన్ని తెలుగు కాబట్టి ఆయన ప్రాణం ఉంటుంది ఉండలేదు కదా ఆ పొద్దుగాన్ని వీళ్ళు కోరిన పదిహేను వరకు అనుమతించారు ఒక అగ్రహాలు ఆ అమ్మడంలో కూడా ఎలా ఉందంటే ఒక ఒక హిందువుల బేరం పది లక్షలకు వచ్చింది ఒక ముస్లింల బేరం పన్నెండు లక్షలకు వస్తే ముస్లింలు పది వాళ్ళు కొనుక్కుని అక్కడ వచ్చేసి జెండా పంపించి అక్కడ ఉన్న ముస్లిం పెట్టారు తమిళనాడులో అగ్రహారాలు ముస్లింల శాతం అయిపోయాయి విగ్రహాలు అనేది మోస్ట్ హిందీలో పెట్టాలి మామూలుగా హిందీ వర్ణం ఉన్నది కాదు కానీ విరాటంటే ఒక వర్ణం ఉన్నది ఇప్పుడు అన్ని వర్ణాలు వల్ల మంచిది అలాగే కాదు ముస్లింలు పెట్టలేదు కేవలం ముస్లింలు పెట్రోల్ డాలర్స్ వస్తాయి వాళ్ళకి అందుకోసం వాళ్ళకి రూపాయల లక్ష రూపాయలు ఎక్కువ జరగాలి వాళ్ళకి కాబట్టి కేవలం ధనాశ కోసం జరుగుతుంది అలా మనం అలాంటి తేడా తీసుకొని కష్టపడాలి కాబట్టి ఇలా ఉంటుంది ఆయన ఇల్లు ఇల్లు పాపులర్ అయి ఉంటే పర్లేదు అది అవ్వదు సంస్థానంలో కాబట్టి మనిషి మనిషికి మనిషితో వచ్చి కర్మ జ్ఞానం అనువాదకం పుణ్యేనా అనువాదకం పాపేన జీవుడు ఆత్మ అయితే అనువాదకం పుణ్యేనా అనువాదకం పాపేన ఆత్మ మీద పుణ్యభావాలు కాబట్టి జీవుడికి కర్మ జ్ఞానం పొందారు మనం చేసిన కర్మలు మనం చేసిన జ్ఞానం అంచేతనే డెత్ ఇలా కానుకో జ్ఞానం కానుక డెత్ ఏమంటుందంటే death is not of you what do you have death is of you what are you what are you ఉంటుంది కానీ వాట్ యూ హ్యావ్ అన్నాడు వాట్ అంటే అంటే తన స్వరూపంలో భాగంగా జీవ స్వరూపంలో భాగంగా కర్మజ్ఞానాలు దీనికి కర్త కదా అంటే ఆ కర్తలు చేస్తే అది వేరుతుంది పరిచ్ఛిన్న జీవభావంలో కర్తృత్వం ఉంటుంది కర్తృత్వ భోక్తృత్వ లక్షణ సంసారం కర్త లేదు కర్త అంటే కర్మ సంస్కారాలు కలిగి ఉంటారు అదే పుణ్యపాప వాతావరణం అడుగుతుంది చెప్తే వడ్డీ హేవం అడగాలి పుణ్యపాపాలు స్వరూపంలో భాగంగానే ఉంటాయి జ్ఞానం అంటే అది కూడా స్వరూపంలో భాగం కాబట్టి మనిషి జీవితంలో మనిషికి తనది అనేది కర్మ జ్ఞానం ఈ కర్మ జ్ఞానము సంసారంలో పరిగ్రహించినట్లుగా ఉంటే అది కర్మ జ్ఞానంలోనే అనబడతాయి కానీ సంసారం నుంచి విముక్తి కలిగించే విధంగా వాటిని చూస్తూ దిగుతున్నట్లయితే ఆ ప్రక్రియకే యోగము అంటే యోగంలో వీళ్ళు ఈశ్వరునితో కలుపుతారు అది యోగం ఆ యోగం వైపు ఆ కలయిక సంయోగం అంటారు సంయోగం అనే సో ఆ యోగం వైపు అన్నింటికి యోగం ఆ యోగం వైపు నడిపించేటువంటిదిగా ఉండాలి కర్మ జ్ఞానం కూడా యోగం వైపు నడిపించేదిగా ఉండాలి అటువంటి కర్మకు కర్మ యోగము ఆ కర్మయోగాన్ని నిష్ఠాన కర్మయోగాన్ని చెప్పాడు వ్యర్థాయంలో కాబట్టి దీనికి కర్మయోగము అంటే మూడవ అధ్యాయం తర్వాత భాష్యకాలంలో ఒక అది కూడా ఒకసారి అనండి దీనికి భాష్యం భాష్యం కూడా దైవం కాబట్టి చెప్తున్నాం ఈ భాష్యాన్ని రచించినది భాష్యము అంటే భాషలో భాష అంటే బోధి మాట్లాడుతున్నట్టుగా చేసే వివరణానికి భాష్యం ఈ స్పోకెన్ వర్డ్స్ లో చెప్తాను భాష్యం ఇది నాట్ ఏ కామెంటర్ కామెంటర్ ఇది రిటర్ భాష్యం మీద స్పోకర్ అటువంటి ఎదురు రిటర్ అది ఏదో తయారు చేసే నిర్మాణం చేసే సమయంలో అది అసానుకంగా ఉంది భాష్యతే సంవాదమైన అందరికీ ప్రశ్నలు ఆనందాలు అది భాష్యం మా శరీరంలో నిర్వచనంగా భాష్యం భాష్య వినియోగింది అని రెండవది నా సో ఇది భాష్యము అంటే ఆ సూత్రంలో ఉన్న జవాబు చేస్తారు గొప్పవారి వ్యాఖ్యానం ఉంటుంది అంటే తన సంగ్రహ వాక్యం తాను నచ్చి తన తన వాక్యాలు తాను చేయడం కూడా ఉంటుంది ఇలా ఏదో బిజినెస్ ఉంది ఫస్ట్ యొక్క భాష్యం సో ఈ భాష్యం యొక్క విశిష్టత ఏంటంటే ఆ గీత శ్లోకాలు సంస్కృతం చదువుకున్న వాడైనా గీత శ్లోకాలు ఒకదాని తర్వాత ఒకటి చదువుకుంటూ పోతే ఆ ఏకవాక్య పద్ధతి దాంట్లో ఎందుకంటే శ్లోకానికి శ్లోకానికి మధ్యలో ఉండే కనెక్షన్ ఒకప్పుడు గంభీరంగా ఉంటుంది ఒకప్పుడు స్పష్టంగా తెలుసుకోవాలి సామాన్య విద్యకు సామాన్య సంహరించు అంటే మనకి కనెక్షన్ తెలుస్తూ ఉంటుంది అదే రకరంగా అప్పుడు ఆ రకంగా ఆ కాన్సెప్ట్ల కనెక్షన్ మనకు అర్థం కాదు ఏదో ఎట్లాంటి ఒక శ్లోకాలు తప్పకుండా ఏదో ఈ అర్థం ఎదురు ఈ శ్లోకం ఈ శ్లోకం తర్వాత శ్లోకం మరి అధ్యాయం తర్వాత ఉన్నా కూడా ఏం కావాలి అన్నట్టుగా అనిపిస్తుంది ఆ శ్లోకాలు చూస్తే ఏదైనా వెంకసాల భగవద్గీత విన్నారా మీరు భగవద్లోకానికి ఇది శ్లోకానికి అసలు ఏ సంబంధం అంతా ఏదో మామూలుగా పదివేలు ఏడు వేలు చెప్తూ పదివేలు ఏడు సందర్భాలు వచ్చిన పది మాటలు ఒకరికి అలా అంటే గ్రంథాల యొక్క శక్తి లేదు అది ఎక్కువ సంగీత ప్రధానంగా సీడీలు తయారు చేయడం అప్పట్లో క్యాసెట్లు తయారు చేయడం ఇప్పుడు ఒక లీడర్ క్యాసెట్లు తయారు చేయడం ఆ క్యాసెట్లు మార్కెట్ పెడతారు ఇవాళ cost of the economic activity association with religion ఇది కొంత తత్వం మాట్లాడుతుంది కానీ ఈ శాస్త్రీయమైన దృష్టికోణాలు కలిగింది భగవద్గీత ఘటనాలు భగవద్గీత ఉంటాయి ఎవరో మన దగ్గర ఘటనలు భగవద్గీత ఉన్నారు అదే విధంగా వైద్యంలో ఎటువంటి ఎక్కడ వైద్యం ఉంటుంది అంతేగాని దాని గురించి వీళ్ళు అలాగే ఏం లేదు నాలుగు ఇలా పడతాయి ఇంకా అలా కూడా అందులో కావున దేవాలయాల్లో ఇలాంటి ఒకరు గుర్తుపెట్టుకుంటారు కొనుక్కుంటున్నా ఉదాహరణలో ఒకటి ఆ టీవీ పెడుతూ ఉంటారు గారు చేసే కార్యాలయం వాళ్ళు ఇద్దరు పాప హిస్టీవీ సో అలా కాబట్టి భగవద్ భాష్యం యొక్క రోల్ ఏమంటే ఆ శ్లోకాలతో సంబంధాన్ని దాని సంబంధ భారతం సంగతి ఏంటిగా దాన్ని చాలా అద్భుతంగా నిర్మిస్తారు ఆ సంగతులను తీసుకొని వెళ్తే అసలు గీతా శ్లోకాలకి కనెక్షన్ లేకుండా అలా విలువైన సరే ఇంకా శ్లోకం వ్యాఖ్యానం కూడా అద్భుతమైన గొప్ప భాష్యం నేను చంద్ర ప్రభుత్వాలు అంటే అర్థం అలా అంటే కాళ్ళని కాకుండా బాగా బాధాడుతూ భావము అంటే భావము అనే కారణం కాదు భావ పదవి కాదు శక్తి భావన శక్తి దానికి అర్థం ఏంటంటే పూజ్య పూజ్య పాద అన్నారు అంటే మరింత పూజ్య అని చంద్ర భగవత్స్వామి ఆయనకి గోవింద భగవత్స్వామి యొక్క శిష్యుడు గోవింద భగవత్స్వామి కన్యాకుమారి అతని శిష్యుడు తర్వాత ఈయన కళింగాది ఆచార్యుడు అంటే వారి అహమితిగా విద్యార్థి అత్యాధి రంజిత్ అత్యాధి నవేదనం ఉన్నట్టు అత్యాధి లోపల ఒక శ్రేష్ఠుడు అంటే శాస్త్రాలు పరిష్కృతంగా బోధించేవారు అత్యాధి సో తర్వాత పరిగ్రాలు అంటే ఒక ఇల్లు ఏదో అక్కడ ఫిక్స్ ఉండడం వల్ల కాకుండా మరి ప్రతి సంతటా సంచారం సన్యాసులు అలా చెప్పారు కారణం ఇప్పుడు మీకు ఎందుకు చెప్పారంటే అలాగా ఇప్పుడు కొన్ని పోస్టులకి ఐదు సేవలు ఒకసారి ట్రాన్స్ఫర్ చేస్తారు ఎందుకు చేస్తారు అందుకే అదే అదే వేగం టీచర్కి ఐదేళ్ళు ఎవరైనా ట్రాన్స్ఫర్ చేస్తాను ఎందుకంటే వాడు ఏం చేస్తారంటే ఐదేళ్ళ ఐదేళ్ళ కనుక అక్కడ బిజినెస్ చూడడం టీచర్ గా పనిచేస్తే బిజినెస్ చూడడం ఏదో kirana shop kirana shop fancy shop చేస్తారు లేకపోతే బట్టలు షాప్ బీజేపీ పేరు మీద అనుకోవడం బాగుంటున్న పేరు దినాన్ని భారీ పేరు కొంత భావన పేరు పేరు నటించుకోవాలి టీచింగ్ మీద శ్రద్ధ తగ్గిపోతుంది వ్యాపారం మీద శ్రద్ధ కాబట్టి అలా ఫిక్స్ అయిపోతే ఇటువంటి దశలు వస్తాయని కాన్ఫర్మ్ చేసేదని ఒక రూల్ మంత్రికి ఇష్టపడితే మన వాళ్ళు దాన్ని ఏదో తినవద్దని అదే ఒక చోట ఫిక్స్ అయిపోయిన ఒకే చోట మకాము ఒకే కృతంలో భోజనము అన్నట్లయితే అది సన్యాస విధంగా భోజనం చికెన్లోనూ తర్వాత కుక్కుల్ని ఇప్పుడు క్యారెట్ని చికెన్ పెట్టేసి వేడిగా ఎక్కువ చూపిస్తాను అంటే తక్కువ వేడి కూడా కొంచెం మోడల్ ఇస్తాను దాంట్లో చికెన్ వచ్చి కాలంలో చికెన్ సాంస్కృతి అయితే మోటార్లు చికెన్ సామెతలు కూడా ఉంటుంది అది కూడా రిజెక్ట్ చేస్తే రెండు లక్షలు మూడు లక్షలు ఖర్చు పెడితే పెద్ద రిజర్వేషన్ కాదు ఆ మాత్రం డొనేషన్ ఏదో తీసుకుని ఖర్చు చేస్తే చికెన్ బ్రహ్మాండంగా తయారైపోతుంది ఎవరైనా మాత్రం చేస్తే కన్యాసం తన భోజనం చేయడం వాళ్ళు జీవనానికి గ్రహం కూడా భోజనం మీరు ఇంటి భోజనం కాలేజీ చేయడం కాలేజీ భోజనం మతం అలా అయిపోతే అది ఆశ్రమ ధర్మానికి రిప్రెసెంట్ అశ్రద్ధము ఏంటంటే ఎదురుకాల ఆహారం ఏ ఆహారం ఇస్తే ఆహారానికి బాడీని ఆనందంగా తయారు చేస్తాం ఒకప్పుడు లభించి ఒకప్పుడు లభించక ఒకప్పుడు ఉండేది ఈ సమస్య ఆహారం లభించకపోవడం అనే సమస్య ఒకప్పుడు ఉండేది మీరు ఆలోచించడం లేదు మీరు ఇరవై ఏళ్ల క్రితం మీ మీ ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు ఎలా ఉన్నాయో చూసుకోండి ఒకప్పుడు మీకు స్నాక్స్ కాఫీ హోటల్కి వెళ్ళాలంటే మీరు మళ్ళీ డైరెక్ట్ వచ్చి వెళ్ళాల్సి వచ్చింది ఇప్పుడు ఇప్పుడు సూర్యుడికి ఎవరైనా ప్లెంటిఫుల్ మీకు ఎక్కడ కంటే అక్కడ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫుడ్ అవైలబుల్ సర్వోద్భవం నేను దగ్గర మీకు కావాలంటే నేను మన గుంటూరులో ఉన్నాను అంటే ఇక్కడ తక్కువ ఉంటుంది కాకపోతే గుంటూరులో ఉన్నందుకు భయం ఎక్కువ గుంటూరులో ఎలా ఉన్నాయో బయట ఏదో నాలుగో ఐదో అయితే వస్తుంది నాలుగున్నర అయితే ఇలా బయటకి మూడో నాలుగో అని గొడవపడ్డాను ఎవరితో పక్కన ఆయన ఉన్నారు ఆయన ఉన్నారు నేనే ఏంటి ఆయన ఏం అవ్వలేదు నేను ఒక పేరు ఇడ్లీ అర్థం చేయడానికి అంటే నేను మళ్ళీ పంపుకుంటే ఇడ్లీ ఉంటే ఆయన ఎందుకు ఇడ్లీ అక్కడ నుంచి వస్తుంది వస్తుంది కావాలంటే మీకు వస్తుంది మీకు కావాలంటే ఎప్పుడు చెప్పింది కాలేజ్ చెప్పిందో కాదు అది ఎక్కువ కాలంగా అప్పుడు ఇంటికి తినాలి అనుకుంటే కొనసాగుతుంది ఇంటికి తినాలి ఇది ఎవరు అలా ఉంటుంది ఏంటి ఒకప్పుడు అలా ఉంటుంది ఒక సన్యాసం కష్టపడి ఇప్పుడు అంత కష్టంగా నేను అంటే ఇది మనం విద్యుత్ కాలం నుంచి ఎంత వచ్చేసామో ఎంత మంది వచ్చేసామో మీరు ఆలోచించి అసలు ఏమో కూడా చేయడానికి లేదు విద్యుత్ అలా లేదు పెట్టాలి అది పరిమిరాజుడు అజ్ఞానం మరింత దృఢమైతే పరమహంస హంసతో హంస హంస హంస కంటే గొప్పవరం హంస ఒక రకంగా చెప్తాను యాత్ర లేదు హంస జ్ఞాని చాలా గొప్పవారు అంటే దానిలో సంపాదనే అక్కర్లేదు వాళ్ళు లేదు సంపాదనే అక్కర్లేదు ఆయన రాసినటువంటి పాఠం చెప్పేస్తున్నాను గారి వ్యాఖ్యానం తరచుగా నేను డిసర్ చేస్తూ వచ్చాను ఆయన అంటారు శంకర శంకర శంకర భగవద్గీత భాష్య తృతీయాధ్యాయ వ్యాఖ్యాభూతే భాష్యార్థ ప్రకాశం దాని భాష్యార్థ ప్రకాశం అంటే భాష్యం సూర్యుడైతే ఈ వ్యాఖ్యానం సూర్యకాంతి భాష్యం చంద్రుడైతే ఇది గైరణ భాష్యం సూర్యుడైతే ఇది కదా నేను సూర్యుడు భాష్య అర్థ ప్రకాశం జలంతో సమానత రామ కనిపిస్తే బెల్లంకొండ రామరాజప్ప లేదు లక్నోకి అక్కడికి వెళ్ళేవారు ఇక్కడ బెల్లంకొండ ఊరు కూడా ఉంది పద్దెనిమిది స్థాపనలో దిగించారు చాలా గొప్ప గొప్ప మహాత్ముడు ఆయన ఎరుగులలో వైష్ణవ అదే ఏం సినిమా ఏ ఏదో రకంగా కొట్టుకున్నాను ఏదో రకమైన కొట్టుకున్నాను సో చాలా ఒక జ్ఞానం సెంట్రల్ భాష మంచి వ్యాఖ్యానం ఆయన వ్యాఖ్యానం లేకపోతే భాషను అర్థం అయ్యేంత ఫిజికల్ పాయింట్స్ అనేది ఈ హైబ్రిడ్ ఆసనం ఆ హైబ్రిడ్ అవకాశం హరి తర్వాత ఈ భగవాన్ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహనవ్యయం విమస్వాన్మనవే ప్రాహ అనురిక్వాతవే బ్రవీత్ హరిహిత్వార్పణమస్తు కాయ నవాసామసేంద్రియైవాధ్యాత్మనాగాత్మకలం పరస్మై నారాయణాయ సమర్పయామి